సంకీర్తన సంఖ్య నాలుగు వందల పదహారు తెలియరాదు మాయదేహమామమ్ము పలు వికారాల బెట్టి పనిగొన్న దేహమా దినమొక్క వయసెక్కే దేహమా సారే పెనుమదము గురిసే బెండు దేహమా దినదిన రుచి కోరే దేహమా నన్ను ఘనమోహ పాశాల గట్టెగదే దేహమా తెలివి నిద్రలు గల దేహమా నీ పొలము పంచభూతాల పొత్తు దేహమా తిలకించి పాపపుణ్యాల దేహమా బలుగల దాకా బతుకవో దేహమా తీరని సంసారపు దేహమా ఇట్టే ఊరటలేని భోగాలవో దేహమా కూరిమి శ్రీ వెంకటేశు కొలిచితిని కనాకు కారణ జన్మమవై కలిగిన దేహమా